బాహుబలిని ఎందుకు చెప్పాడు కళలకు నెలవైన మాహిష్మతి సామ్రాజ్యం ఆ రాజ్యానికి మగుటం లేని మహారాణి కళామ తల్లి శివగామి ఆమెకు ఇద్దరు బిడ్డలు సినిమా టీవీ పెద్దవాడు సినీ బాహుబలి పోరాడే ఆ సినీ సామ్రాజ్యంలో పైరసీ కాలకేయుడు అడుగుపెట్టాడు బాహుబలి రూపంలో వాడు అరాచకాలు చేయడం మొదలు పెట్టాడు వాడి అకృత్యాలు విని విని విసుగొచ్చి శివగామి కన్నెర్ర చేశాడు రాజ్యానికి హాని చేసేవాడెవడైనా శిక్ష పడి తీరాలి శిక్ష పడి తీరాలి వాగ్మి తల్లి వాడి అరాచకంతో మా హిష్మతికి మకిలి పట్టింది రక్తంతో కొడిగై అమ్మ ఆజ్ఞ అయింది నీ ఆయువు తీరిందిరా కట్టును బాగుంది కట్టప్ప తల్లి అక్కడ మన బాహుబలి కాదు కట్టప్ప వాడా బాహుబలి పైరసే కలి కాలకేయుడు వెళ్ళి నరికేయి పెంచిన ఈ చేతులతో తుంచడం నా వల్ల కాదు తల్లి ఆ పెంచింది కూడా ఒకటి రెండు కాదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ థర్టీ ఇయర్స్ అందుకే చెప్తున్నాను కట్టప్ప సీనియారిటీ థర్టీ ఇయర్స్ అయినా సింహాసనానికి కట్టు బానిసవి కట్టు బానిసవి ఆజ్ఞాపిస్తున్నా ఆచరించు సరే తల్లి క్యారెక్టర్ కమిట్ అయ్యాక కాన్సెప్ట్ ని ఎలా కాదనగలను నన్ను క్షమించు బాబు చంపేసావు కదరా అది సంగతి గాడి కట్టప్ప బాహుబలిని అందుకు చంపాడు కట్టప్ప ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ అయినా ఇక్కడ కంటెంట్ ఉండాలి కట్టప్ప కటౌట్ ఒకటే సరిపోదు చెప్పానుగా వాడు మన బాహుబలి కాదు పైరసీ కాలేయం యు ఆర్ గ్రేట్ తల్లి టు సీ గ్రేట్ హో నిమ్డా don't try to tell me ప్రేక్షక దేవుళ్ళారా చూశారు కదా तरफ की मूवी क्राक करके छोड़ा ఇవాళ అన్ని రకాల సినిమాలని పైరసీ చేస్తున్నారు फाइनल का चुकू కానీ చివరికి ఏమైంది मिन्सा की क्लीप मिन्मा పైరసీల్ని సరిహద్దుల్ని దాటి పైకెదిగారు కాబట్టే जोश बहुत ఆయన్ని పద్మశ్రీ వరించింది వీక్లీ జై బాహుబలి జై బాహుబలి